అనునిత్యము తన చేత వాంఛింపబడేవాడే అయినప్పటికీ కూడా ఆయనల్లా హఠాత్తుగా రావడం అమ్మవారికి నచ్చలేదు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అమ్మవారి చెలికత్తెలైన జయ విజయలు ఆ తల్లికి ఒక సలహానిచ్చారు మనో నీ పెనిమిటి ఇంట్లో ఉంటున్నాం ఇక్కడి వాళ్ళు మనకు ఎన్ని సేవలు చేసినా ఏం చేసినా వాళ్ళంతా శివగణాలే గాని మనవాళ్లు కారు ఆయనకి ఎదురు తిరగరు శివుడు కూడా వాళ్ళని ఏమీ అనడు అంచేత మన వ్యక్తి అంటూ ఒకరుంటే తప్ప ఎవరి ఇదేచ్ఛాగమన నిర్గమనాలను కూడా మనం నిరోధించలేము అని సలహా ఇచ్చారు ఈ సలహా ఆమెకు నచ్చింది ఈశ్వరికి శివుడు రాజైతే తాను రాణి ఆయన దేవుడైతే తాను దేవి అయ్యగారు పురుషులైతే అమ్మవారు స్త్రీ స్వరూపిణి అందువల్ల తన పక్షాన కూడా ఒక గణం ఉండడం అది కూడా పురుషాకృతిలోనే ఉండేది కావడం ముఖ్యము అనుకున్నది తన మేలు నలచింది ఆ వచ్చిన పదార్థముతో ఒక పురుషాకృతిని నిర్మించింది ప్రాణం పోసింది సర్వాంగ సుందరుడైన ఆ బాలుణ్ణి ఆశీర్వదించి ద్వారపాలనార్థం నియమించింది బలుముల తల్లి అమ్మవారి బిడ్డ ఆ విధంగా మాతృగృహ ద్వార రక్షణ గావిస్తున్నాడు ఇంతలో వచ్చారు అయ్యవారు శివగణపతుల కలహం అలవాటు ప్రకారం అంతఃపురంలోనికి వెళ్లబోతున్న అయ్యవార్ని ద్వారము దగ్గర నిలిపివేశాడు అబ్బాయి గారు అమ్మవారి ఆజ్ఞ లేనిదే అనిలుడైనా అడుగు లోపల పెట్టడానికి వీలు లేదు అని చెప్పాడు నువ్వెవరివో క్రొత్తవాడిలా ఉన్నావు నేను నీ యజమానురాలి భర్తను అన్నాడు శివుడు ఫలానా ఆవిడ భర్తనని చెప్పుకుని ప్రవేశానికి అనుమతి నడిగితే మాత్రము ఇస్తాననుకుంటున్నావా అయినా నువ్వు ఆవిడ వల్లభుడవే గాని నాకు యజమానివి కాదుగదా కాబట్టి వెనక్కి వెళ్ళిపోవయ్యా అన్నాడు బాలకుడు అలిగాడు శివుడు బాలకుడి జన్మను గ్రహించాడు సత్యాశీర్వాదయుతుడైన ఆ కుర్రాడు సామాన్యుడు కాడని తలపోశాడు సౌమ్యంగా పని సాగించుకోవడం ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు కాని శివగణాలు ఈ కుర్రాణ్ణి సహింపలేకపోయాయి వేరడంత లేని అర్భకుడేమిటి విషమాంబకుణ్ణి ఎదిరించడమేమిటి అనుకున్నాయి వారి ఆలోచనను పసిగట్టాడు పశుపతి తనకు వినోదంగానూ ఉంటుంది వాళ్ళకి అనుభవము అవుతుందని అనుకున్నాడో ఏమో గాని ద్వారం దగ్గర నుంచి ఆ బాలకుణ్ణి తొలగించమని తన గణాలను ఆజ్ఞాపించాడు తగవుకు దిగారు వాళ్ళు తగు ముదిరింది ఒకసారి కాదు మూడుసార్లు శివగణాలను తరిమి కొట్టాడు బాలకుడు ముమ్మారు పరాజయమును చవిచూచిన ముక్కంటి గణాలు ఈసారి తన వారి నందరినీ పోగు చేసుకుని వచ్చి మరి పోరుకు నిలిచాయి బయట కలకలము విని జరిగింది తెలుసుకున్న శైలజ ఆశ్చర్యపోయింది భర్తతో పంతమా అని రవంత ఆలోచించినప్పటికీ ప్రేమకి ఆరాధనకి అర్థం మరీ పుట్టు బాలిసలై పోవడం కాదు కదా అనే నిర్ణయానికి వచ్చి తన సేవికల ద్వారా బాలుణ్ణి ప్రోత్సహించేసింది అమ్మవారి ప్రోత్సాహంతో మరింతగా రెచ్చిపోయాడు ఆ బాలుడు వచ్చిన వాళ్ళని వచ్చినట్లుగానే పచ్చడి పచ్చడి క్రింద బాధేశాడు ఈ విపరీతము తెలిసి బ్రహ్మాదులు వచ్చారు పశుపతిని ప్రార్థించారు నాకు నేనుగా సంధికి దిగితే భర్గుడు భార్యా విజేయుడే అని అపఖ్యాతి వస్తుంది అందువల్ల లోకహితార్థం మీరేమైనా సంప్రదింపులు జరుపుకుంటే జరుపుకోండి అన్నాడు శివుడు భండన భూమికి వచ్చాడు బ్రహ్మ బాబు అంటూ ఆ బాలుడికి ఏదో చెప్పబోయాడు వింటేగా ఆ కుర్రాడు వీడెవడో కొత్త గణాచారి అనుకున్నాడు కాబోలు బ్రహ్మగారి గడ్డాలు మీసాలు పెరికేశాడు మండిపోయింది బ్రహ్మకి కాని ఏమీ చెయ్యలేకపోయాడు చివరికి నేను యుద్ధానికి రాలేదయ్యా నాయనా మధ్యవర్తిగా వచ్చాను నన్ను వదిలే నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకుని ప్రాధేయపడి ప్రాణాలు నిలుపుకున్నాడు శాఖ విశాఖ విష్ణువాదులు అందరూ కూడా విరుచుకుపడ్డారు కాని ఆ బాలుణ్ణి ఎవ్వరూ కూడా నిలువరించలేకపోయారు పార్వతి త్వక్ మనోర్భూతుడైన ఆ బాలుడి ముందు శివ వీర్యోద్భవుడైన సుబ్రహ్మణ్య స్వామి ఒక్కడు తప్ప మరెవ్వరూ ఆగలేకపోతున్నారు ఆ పార్వతీ తనయుడు కొట్టిన దెబ్బలకి విష్ణుమూర్తి గారికి వెన్నుపూస విరిగినంత పనైంది హాహాకారాలు మిన్నుముట్టాయి అన్ని లోకాల ఆశ్చర్యము కమ్మేసింది పాహి పాహి పరమేశ్వర అని శంకరుణ్ణి శరణు కోరారు కదిలాడు కంఠేకాలుడు ఎత్తాడు తన త్రిశూలాన్ని గురి చూశాడు బాలుడి కంఠాన్ని విష్ణువుతో పోరాడుతున్న ఆ బాలుడికి ఉత్తర దిక్కున విలచి శూలాన్ని ప్రయోగించాడు శివుడు అప్రతిహతమైన శైవాయుధమది దూసుకు వెళ్ళిపోయింది బాలకుడి శిరస్సు కోసుకుని తిరిగి వచ్చి త్రిపురాంతకుడి కరాలను అలంకరించింది గడగడలాడిపోయింది లోకం కొడుకు వంటి వాడి చావుకు కుతకుతలాడిపోయింది కొండచూలి శివుడే సరాసరి యుద్ధానికి దిగగా లేనిది తాను ప్రవేశం చేస్తే తప్పేముంది అనుకుంది ఆమె ఆవేశం నుండి అగణితమైన శక్తులు ఆవిర్భవించాయి కరాళి కుబ్జక ఖంజ లంబ శీర్ష మొదలైన మహాశక్తులు దొరికిన వాళ్ళని దొరికినట్లుగా చప్పరించేస్తుంటే ఏం చెయ్యాలో పాలుపోలేదు దేవతలకి శివుడంతటి వాడు శక్తి విజృంభణను చిత్తగిస్తూ ఉండిపోయాడే తప్ప చిటమంతా కూడా ఎదిరించలేకపోయాడు చివరికి దేవతలంతా కలిసి నారదాది ఋషులను అమ్మవారి దగ్గరకు పంపారు ఆవిడని శాంతింపచేయమన్నారు నారదాది ముని బృందాలు చేసిన స్తోత్రాలతో రవ్వంత శాంతించింది రాజరాజేశ్వరి నా కుమారుడైన బాలుణ్ణి పునర్జీవితుణ్ణి చేస్తేనే నా శాక్తేయ గణాలని వెనక్కి తీసుకుంటాను అని మాత్రము చెప్పింది పార్వతమ్మ చెప్పినట్లు చేయడం పరాక్షుడంతటి వాడికి తప్పలేదు సరే ఉత్తర దిశగా వెళ్ళి తొలిగా ఏ జంతువు కనిపిస్తే దాని తల తెండి అని ఆజ్ఞాపించాడు శివుడు ఈ లోపల ఆ బాలుని ముండానికి స్నానము చేయించారు పూజా ద్రవ్యాలతో అలంకరించారు ఉత్తరానికి వెళ్లిన వారు ఒక ఏనుగు తలను తెచ్చారు దాని ముండాన్ని అతికించారు హే శివ ఏ నీ తేజస్సు వల్ల మేమందరము జీవులుగా ప్రతిబింబిస్తున్నామో ఆ తేజస్సు ఈ బాలకుని కళేవరమందు కూడా ప్రవేశింపజేయి అని ప్రార్థించారు అనుగ్రహించాడు రుద్రుడు తక్షణమే నిద్రలేచిన వాడిలా ప్రాణి అయినాడు బాలకుడు శిరస్సు ఒక్కటి ఏనుగుదన్న పేరుగాని తక్కిన శరీరమంతా ఎర్రని రంగులో వెలిగిపోతోంది ఆ బాలకుణ్ణి అమ్మవారికి చూపించారు అల్ప సంతోషిణి అమ్మవారు గజముఖుడిగానైతేనేం తన బిడ్డ పునర్జీవితుడు కావడమే చాలనుకుంది శాంతించింది ప్రపంచానికి గండం గడిచింది